కాసేపు మీకు చూపించిన క్లిప్పింగ్ లో ఒక బీద దేశంలో ఉన్న వాళ్లను మభ్యపెట్టి మీకు మంచి ఉద్యోగాలు బాగా డబ్బులు వస్తాయి అని చెప్పని బాంబేకో ఢిల్లీకో పాట్నాకో మరో చోటుకో మరో చోటుకో తీసుకెళ్లిపోయి ఆడపిల్లల్ని అమ్మేస్తూ ఉంటే అక్కడి నుంచి తాను ఈ నేపాల్లో నేను పుట్టి పెరిగాను కాబట్టి నేపాల్లో ఉన్నటువంటి పిల్లల్ని వేరే దేశాలకు రాష్ట్రాలకు తీసుకువెళ్లి అమ్మటం అనేటువంటి దాని నుంచి వాళ్ళని రక్షిస్తానని ఒక ఆవిడ చేసిన ప్రయత్నం you are able to see it it is man's in humanity towards humanity అంటే నేను ఎందుకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే what should be our attitude and hence your behaviour and hence passing it on to the successive generations and hence what would be the society that will be creating in the coming future ఇది లాజికల్ రిలేషన్షిప్ పెద్ద అడవిలో బోల్డ్ అని చెట్లుంటాయి ఎవడు మనిషి వెళ్లి అక్కడ విత్తనాలు నాటి చెట్లకు నీళ్లు పోసి పెంచలే దానంతకవి పెరిగినాయి ఆ మొట్టమొదటి విత్తనం గనక నేను ఒక్క విత్తనాన్ని నా ఒక్కరి వల్ల ఏమవుతుంది అని గనక ఉర్కుండిపోయినట్లయితే మనం ఆ ఒక్క ఆపిల్ విత్తనం నుంచి ఎంత అనంతంగా లెక్కలేనన్ని పళ్ళు చెట్లు విత్తనాలు వస్తాయో మనం అర్థం చేసుకున్నాం కాబట్టి అలా ఏ ఒక్క వ్యక్తి తన ఒక్కడి వల్ల ఏమవుతుందనేటువంటి నిరుత్సాహభరితమైన ఆలోచనలతో కాక yes I will make a difference I'm not worried whether others join me or not అని ఆ భావనతో గనక ఆ వైఖరితో గనక ఆలోచనతో గనక ప్రయత్నిస్తే you gain again and again because you are taking the lead yes in my unit i will make a difference in my division i will make a difference in my office i will make a difference in my colony i will make a difference this is my attitude అందుకని ఇందాక నేను పెద్ద లిస్ట్ ఇచ్చా your attitude determines your altitude అని చెప్పాను what is your attitude towards woman towards mother towards mother land towards men public చెప్పాను అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా పట్టించుకోవాల్సిన అవసరం లేని విషయాలుగా మనం చదివిన టెక్నికల్ నాలెడ్జ్కో బీకామ్ బీకామ్కో లేక చేస్తున్న పనికో సంబంధం లేని అంశాలుగా మనం కనపడవచ్చు కానీ మానవ కళ్యాణానికి మానవ సమాజానికి మానవత్వానికి మనల్ని ఆలోచింపచేసి కార్యోన్ముఖుల్ని చేయవలసినటువంటి అంశాలు ఆలోచించండి Okay? Right. Let me continue. During my 87 years, I have witnessed a whole succession of technological revolutions, but none of them has done away with the need for character in the individual or the ability to think. పెద్ద మనిషి ఎనభై ఏడేళ్లు నా ఎనభై ఏడేళ్ల జీవితంలో నేను అద్భుతమైనటువంటి సాంకేతిక ప్రగతిని చూశాను కొత్త ఆవిష్కరణలు చూశాను కొత్త అద్భుతాలు చూశాను కొత్త యంత్రాలు కొత్తవి చూశాను కానీ వీటన్నింటిలో ఎక్కడా కూడా మనిషికి రీప్లేస్మెంట్ గా కానీ ఆలోచనకు రీప్లేస్మెంట్ గా కానీ నాకు ఎక్కడా కనబడలేదు అని అన్నాడు ఇప్పుడు టీవీలు యాభై ఏళ్ల క్రితం ఉండేనా ఫోన్లుండేనా సెల్ ఫోన్లుండేనా అప్పుడు అంత బాగా అలవాటైనటువంటి టెలిగ్రాములకు మొన్న మనం గుడ్ బై కొట్టలే ఇప్పుడు రేపు కనుక మేము పిల్లలతో టెలిగ్రామ్ టెలిగ్రామా ఏందని ఏ ఏ కాలంలోనూ సావేజ్ ఎన్ని వేల సంవత్సరాల క్రితం అని అంటాడు సెల్ ఫోను అమెరికా వాడు కనిపెట్టిండు మనం మిస్డ్ కాల్ కనిపెట్టినాం <laughs> అదే తెలిసిందా ఈ అప్నా కాంట్రిబ్యూషన్ అరే మిస్డ్ కాల్ ఇచ్చిన కాల్ చేయలేదు ఏం సంగతి అని డబ్బా ఇస్తాను నేను అంటే నువ్వు నేను చూసుకుని మిస్డ్ కాల్ నువ్వు చేసినావా నేను కాల్ చేయాలి ఖర్చు నాకా నీకు కాదా నీకు అవసరం ఉంటే నువ్వు కాల్ చేయాలి నేను మిస్డ్ కాల్ ఇచ్చిన చూసుకోలే నువ్వు అంటే మన యాటిట్యూడ్ <laughs> ఎందుకు ఇవ్వరు ఇప్పుడు మీరు పబ్లిక్ సేవ గురించి అని కదా మీరున్నారు అందుకని మీ చేతి సేవ చేయించుకుంటున్నాడు వాడు he who has health has hope and he who has hope has everything that health is physical mental emotional and spiritual ఆరోగ్యం ఉంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి ఆరోగ్యం నిలుపుకోవాలనే ఆలోచన వస్తుంది ఏది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో చెడగొడుతుందో అనేటువంటి ఒక భయం ఒక ప్రశ్న ఒక ఆందోళన మిమ్మల్ని సన్మార్గం వైపు వెళ్లేందుకు అవకాశాలు కల్పిస్తాయి ఎట్లాగో ఆరోగ్యం చేయడం ఇంకే ఇంకా ఉన్నది కానీ చల్లలేదు అది తప్పు అంటే దారి తప్పని పరిస్థితుల్లో గనక మనం జీవించినట్టయితే కేవలం మన శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యము మన యొక్క భావోద్విగ్నతలు ఎమోషనల్ మన యొక్క స్పిరిచువల్ మన యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి మీరు బహుశా అంటే సోమవారం శివుని గుడికి మంగళవారం ఏదో పలా వెంకటేశ్వర స్వామి గుడికి బుధవారం నాడు ఆ గుడికి గురువారం ఎప్పటండి మీరు వద్దనుకుంటే మానేయండి నష్టం లేదు I'm not asking you to do that but throughout the twenty four hours what type of thoughts you are getting in your mind which if known because they will certainly be known to him will he appreciate it or will he say sorry ఎట్లా బుద్ధులు వచ్చినాయా నీకు నేనేం చేయమని పంపించినా నువ్వేం చేసినావు అని ఆయన అడిగేటట్టు ఉండకూడదు when you appear in front of him when he ఆస్ you what did you do sir fresh గా పెట్టిన ఏం పని చేయలేదు values lead to good habits and good habits lead to good life విలువలతో కూడిన జీవితం వల్ల ఏమవుతుంది మంచి అలవాట్లు ఏర్పడతాయి మంచి అలవాట్ల వల్ల ఏమవుతుంది మంచి జీవితం సాధ్యమవుతుంది ఆ మంచి జీవితం మనొక్కరికే కాక అందరికీ సాధ్యమవ్వాలనేటువంటి సద్భావనతో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది the greatest revolution of our generation is the discovery that human beings by changing the inner attitudes of their mind can change the outer aspects of their life అని విలియం జేమ్స్ యొక్క కొటేషన్ అంతర్గతంగా నీ మనస్సు ఆలోచించే స్పందించే ప్రతిస్పందించే తీరులో మార్పు గనక నీవు ప్రవేశపెట్టినట్టయితే దానివల్ల నీ బాహ్య ప్రపంచంలో నీవు పనిచేస్తున్న సంస్థలో సంసారంలో కుటుంబంలో ఎక్సెట్రా ఎక్సెట్రా మార్పు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది If there is righteousness in the heart, there will be beauty in the character. ఇప్పుడు మనకు ఒక సినిమా స్టార్ ఉన్నారు మనీషా కొయిరాల అని కదా మనకు తెలుసు మంచి పాపులర్ డాన్సర్ గీన్సర్ వ్యవహారం మాధురి దీక్షిత్ ఈమె కూడా కొయిరాలని అనురాధ కొయిరాల అంటే ఆ సినిమాలో ఉన్న వ్యక్తి ఏదో తప్పు చేసిందని నేను అంటంలా నా పాయింట్ అది కాదు ఒకరు ఒక మార్గం ఎన్నుకున్నారు ఇంకోరు ఇంకో మార్గం ఎన్నుకున్నారు మొన్న మధ్య వరకు నేపాల్లో గొడవలు జరగనప్పుడు ఒక కొయిరాలా గారు మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు మీకు అర్థమవుతోందని చెప్పి ఒక ఫ్యామిలీ గురించి నేను చెప్పటం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు నా దగ్గర ఇంకో క్లిప్పింగ్ ఉంది టైం లేదు ఎందుకంటే మీ ఆఫీస్ వాళ్ళు వస్తే నేను బంద్ చేసి వెళ్ళిపోవాలి కాబట్టి చెప్తాను ఒకరోజైతే మరి వినొద్దు మీరు ఉండొద్దు చెప్పేది మీరు ఊరికే క్లుప్తంగా చెప్తా ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఒక పెద్ద కుక్ మంచిగా వంట చేస్తాడు అతనికి విదేశాలలో ఉన్న ఇంకో పెద్ద హోటల్లో పెద్ద జీవితానికి ఆఫర్ వచ్చింది ఓ నాలుగైదు రోజుల్లో ఇక్కడ వదిలిపెట్టి ఆయన వెళ్లిపోవాలి ఆయన ఒకసారి హోటల్ నుంచి బయటకు వచ్చి వెళ్తూ ఉంటే ఒక పిచ్చివాడు పిచ్చివాడంటే తెలుస్తున్నది మనిషిని చూస్తే పట్టలు గిట్టలు ఆహుతి తెలుస్తుంది వాడు ఏదో అశుద్ధం తీసి నోట్లో పెట్టుకోవడం చూశాడు టర్నింగ్ పాయింట్ అక్కడ తిని పారేస్తారు ఇక్కడ తినటానికి తిండి లేకుండా వీడున్నాడు అని ఏం చేశాడు తెలుసా he decided not to go abroad. Number two, he decided to resign his job. Number three వాళ్ల ఫాదర్తో కలిసి వాళ్ళ ఇంట్లో ఉన్న కార్ గ్యారేజీలో చిన్న కిచెన్ పెట్టి రోజు పొద్దున్నే ఇడ్లీలు మధ్యాహ్నం భోజనం సాయంత్రం మళ్లీ ఏదో తయారు చేసి తాను కారు నడుపుకుంటూ వెళ్లి రోడ్ల మీద ఉన్న పక్కన పడున్న వాళ్ళందరికీ ఇచ్చిరాల కూచిని తినిపించొచ్చాడు ఇప్పుడు ఉన్న ఉద్యోగం వదిలిపెట్టుడు వచ్చిన ఆఫర్ వదిలిపెట్టుడు probably I think he's rich enough or his father is rich enough to support him ఇప్పుడు మనం ఏదో మనం ఉద్యోగాలు మానుకుని చేయక్కర్లే ఉద్యోగాలు సవ్యంగా చేస్తేద్దాం మనం ఓ రోజు హోటల్ ఖర్చు పెట్టింది ఓ మంచి కాస్ట్ డొనేట్ చేస్తే చాలు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే it's question of attitude why should I care let anything happen అనే యాటిట్యూడ్ కి no no something should happen something good should happen నేను కష్టపడి సంపాదించిన డబ్బు సత్ఫలితాన్ని అల్లివ్వవలే అనేటువంటి భావన మనసులో ఉన్నట్టయితే మనిషి ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది అందుకోసమని so if there is righteousness in the heart there'll be beauty in the character a small step can make a big difference నేను మీకు నాలుగు చాలా చిన్న చిన్న విషయాలు చెప్పాను నాలుగైదు విషయాలు చెప్పాను పదిహేను నిమిషాలు మంచిది పొద్దున పూట చదవండి అని అన్నా కష్టమా నాట్ డిఫికల్ట్ రోజు రాత్రి సమీక్షించుకుని పడుకోండి అన్న కష్టమా కాదు మంచి వాళ్లతో స్నేహం చేయండి అన్న సాత్వికమైన సంగీతం వినండి అన్న ఇంటికొచ్చి టీవీకి మంగళహారతి ఇవ్వకుండా పెళ్లాంతో పిల్లలతో మాట్లాడండి అని చెప్పిన ఇంతే నే అన్నది that will change that will bring about a big change in your attitude and the way you think and do it if you don't practice you don't gain if you practice you gain again and again. నేను చెప్పిన చిన్న సలహాలలో ఏముంది అని కాక ఆ ఇరవై ఒక్క రోజులో నలభై రోజులో ఆచరించి చూద్దాం అందువల్ల ఏమవుతుందో చూద్దామనే ఆలోచనతో కనుక మొదలు పెడితే ప్రాక్టీస్ చేస్తే ఆచరిస్తే మొదలు పెడితే you will gain again and again ఈ స్పిరిచువాలిటీ నెససరీ ఆధ్యాత్మికత అంటే ముక్కు మూసుకుని కూర్చోవటమా ఈ బట్టలు మానేసేసి కాషాయ రంగు బట్టలు వేసుకుని సన్యాసం తీసుకోవటమా కాదు ఎవరన్నారు నీ మాట తీరు చూపు ఆలోచన నడక నడత ప్రవర్తన వ్యవహార శైలి నీ ఆధ్యాత్మికతను రిప్రజెంట్ చేయాల అది దట్ ఈ spirituality spirituality helps you to forget the demotivating, divisive and destructive forces. Concentrate and promote motivating, unifying and constructive forces. అది ఆధ్యాత్మిక తంత్రి మీకు పక్కన ఫోటో చూపిస్తున్నా ఓ రెండు మూడేళ్ల క్రితం న్యూస్ పేపర్లో పడినటువంటి దాన్ని స్కాన్ చేసి పెట్టాను అక్కడ ఒక బురుకా వేసుకున్న స్త్రీ తన పిల్లవాడికి గోపాలకృష్ణుడి వేషం వేసి కృష్ణాష్టమి నాడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కు తీసుకెళ్తున్నది మేరా భారత్ మహాన్ this is the India that must be built that's the India we must build అరే నీ గులాబ్ జామ్ ఇష్టమయ్యా ఈయనకు రసగుల్లా ఇష్టం బొగ్గు లెక్క నల్లగున్నది పారే అని ఆయన అంటాడు సున్నం లెక్క తెల్లగున్నది అని నువ్వు అంటావు ఎందుకు గొడవ మీ ఇద్దరు కొట్టుకోకుండా రెండు స్వీట్లు నాకు ఇవ్వండి నేను తింటా గులాబ్ జామ్ నల్లగుంటుంది రసగుల్లా తెల్లగుంటుంది ఎందుకు డిస్ప్యూట్ ఎందుకు బెంగాలీ వాడు రసగుల్లా తింటాడు ఒక గుజరాతీ వాడు గులాబ్ జామ్ తింటాడు రెండు తిను కావాలంటే లేకపోతే రెండు మానేసి నీకు డయాబెటిక్ ఉంటే సమస్య ఎక్కడున్నది షుగర్ వేయకుండా స్వీట్ తయారు చేయగలవా అప్పుడప్పుడు కొన్నిట్లలో తేనె వేయవచ్చు ఘీ వేయకుండా స్వీట్ తయారు చేయగలవా శనగపిండి లేకుండా స్వీట్ తయారు చేయగలవా కోవా లేకుండా స్వీట్ తయారు చేయగలవా మూలతత్వం ఏమిటందులో పైనున్న ఆకారం ఇలా తిప్పితే జిలేబీ ఇలా తిప్పితే జాంగిరి దాని గురించి ఎందుకు పోట్లాట what can one person do ఇంకేమో సార్ మీరు ఇంత చెప్పిండ్రు కానీ ఒక్కరేం చేస్తారు సార్ ఒకరి వల్ల ఏమవుతుంది సార్ బహుత్ ముష్కిల్ అందుకే ఇందాక చెప్పా what can one seed do ఒక్క విత్తనం నా వల్ల ఏమవుతుంది అని గనక ఊరుకుండిపోతే మొత్తం ఈ కీకారణ్యాలు దండకారణ్యాలు నందనవనాలు ఉద్భవించి ఉండేవి కావు take up one idea make that one idea your life think of it dream of it live on that idea this is the way to success ఒక ఐడియాతో స్టార్ట్ చేయండి పది మంచి ఐడియాలు వస్తే పది ఒక్కసారి స్టార్ట్ చేస్తే అమ్మో చాలా తట్టుకోలేమని అనుకుంటే ఒక్క మంచి ఐడియాతో స్టార్ట్ చేయాలి అది అలవాటైనాక రెండోది మొదలెట్టు అది అలవాటైనాక మూడోది మొదలెట్టు అది అలవాటైనాక నాలుగోది మొదలెట్టు అట్లా క్రమక్రమేణా నీవు చేయవచ్చు and stop not till the goal is reached be the change you want to see in the world ప్రపంచంలో ఏ మార్పు రావాలని కావాలని అనుకుంటున్నావో అది ముందు నీతో వచ్చేటట్టు ప్రారంభించి నీలో మార్పు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయి చాలా మంది ఏమంటారంటే అరే మీరందరూ మారండి భయ్ తర్వాత నాదంతసేపు ఒక నిమిషంలోనే మారతా కదా అని అందరు అట్లనే అనుకుని ఆగిపోతున్నారు don't wait for all others to change so that you will change first you change and then it can make a difference attitude is everything that's why you must understand what our attitude is is communication important in our life it is ఈ రెండు రోజులు నేను చేయటానికి చేసిన ప్రయత్నం అది నాకు తెలిసిన విషయాలని ఏదో కొన్ని క్లిప్పింగ్సో లేకపోతే కొన్ని స్లైడ్స్ సహాయంతోనో మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేశాను అంటే I was trying to talk to you యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయిన కారణం చేత కొంత ఇంగ్లీష్ వచ్చు మాట్లాడొచ్చు కానీ ఆ ఇంగ్లీష్లో కనుక మాట్లాడితే బహుశా మీ కొంచెం పైనుంచి వెళ్ళిపోతుందేమో I will be failing to touch your heart touch in the heart is more important అని చెప్పి నేను నన్న పొద్దున మీ పర్మిషన్ తీసుకుని తెలుగులో మాట్లాడటానికి మీ అనుమతి తీసుకున్నా ఇంగ్లీషు రాక కాదు చేత కాక కాదు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం నేను చెప్పిన విషయాలలో బహుశా కొన్ని విషయాలు మీరు ఇంటికి వెళ్లి మీ వాళ్లతో మీ పిల్లలతో మీ అన్నదమ్ములతో మీ స్నేహితులతో చర్చించేందుకు అవకాశం ఉన్నటువంటి అంశాలవి అందుకోసమని ఆ పని పనిచేశాను నేను నేను తెలుగుతో మాట్లాడకుండా this is the program in English and I are going to talk to in English you must be able to understand what I'm trying to say I hope you are able to follow you must all the graduates and post graduates and engineering people is in it ఇట్లయితే ఏమై ఉండేది ఇవాళ ఇంకో నలుగురు యాబ్సెంట్ అయి ఉండేవాళ్ళు ఇంకో నలుగురు ఫోన్లు పట్టుకుని వాళ్ల పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది ఇందాక మీకు ఆ British school children Sanskrit shlokas render చేయటం గురించి మీకు చూపించాను నిజానికి ఇంగ్లీష్ ఒకే భాష వాళ్లు పలికే తీరులోనూ మనం పలికే తీరులోనూ తేడా ఉంది తేడా ఎందుకుందంటే వాళ్ళ దేశంలో గనక వాళ్ళు పూర్తిగా నోరు విప్పి గనక పలికినట్లయితే ఆ చల్లని గాలి ఆ వాతావరణం తేమ లోపలికి వెళ్లి వాళ్లకు pneumonia influenza respiratory tract infection ఇలాంటి రోగాలు వస్తాయి వాళ్లకు శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి వాళ్ళకి అందుకని వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే స్టైల్ ఎలా ఉంటుందంటే నోరు పూర్తిగా విప్పరు పళ్లు కనబడకుండా I think it's nice to meet you I would let talk to you later let's bye అంటారు మీకు అది అర్థమైందా వాళ్ళు నోరిప్పరు నోరిప్పరంటే యుక్తే ప్రమాదం మరి చలి ఆ మంచు లోపల పోతుంది ఇక్కడ మన దగ్గర ఏంటి స్పష్టంగా నోరు విప్పి చక్కని ఉచ్చారణతో ప్రతి స్వరము పలకవలే అనోరణీయాన్ మహతో మహీయాన్ అని నోరు విప్పి అంటే వాడికి నిమోనియా వస్తుంది మీకు అర్థమైంది కదా అంటే వాడికి నిమోనియా రావాలని కాదు ఉన్న పరిస్థితి చెప్తున్నా అంటే ఏం జరిగింది అక్కడ ఆ సంస్కృత శ్లోకాలు మీరు ఇందాక విన్నారు మీకు చూపించాను ఆ clipping the elders felt that there is power in the meaning and the vibrations that those sounds would cause in the minds of the people who are listening to it ఆ శబ్దంలో అర్థమైన అర్థం కాకపోయినా అందులో ఉన్న లయలో ఆ పవిత్రతలో ఆ భావంలో అన్నిసార్లు అది మననం చేయటం వల్ల అది మన మనస్సులో ఏర్పడే సంస్కారాలను సృష్టించటంలో ఉండేటువంటి తేడాలను గుర్తుంచుకుని అందుకని వాళ్లకు నేర్పించి నేర్పిస్తున్నారు నిజానికి వాళ్ళు రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పాలించినటువంటి రాచరికం వాళ్ళని ఎంత అహంకారం ఎంత పొగరుండాలి వాళ్ళకి అయినా కూడా ఈ భాషలో ఈ ప్రయోజనం ఉంది అని వాళ్ళు గౌరవిస్తూ మనల్ని గౌరవిస్తూ ఉంటే ఓ పక్కన మనం మన భాషని మన సంస్కృతిని మనం అగౌరవపరుస్తున్నాం మరో పక్కన మన దేశం గొప్పతనం గురించి గతం గురించి మనకు పట్టుదల లేని స్థితిలో మనం ఉన్నాం ఇది పరిస్థితి అందుకని మీకు అరే బాబు కూర్చో ఎలక్ట్రిసిటీ ఆతానే ఆతాబు ఇంకేమొస్తారు సార్ కరెంటు బంద్ చేయరాదు మా వాళ్ళు అలసిపోయిన అలసిపోయిన వాళ్ళకి ఇంకేం అట్లనా ఈ ఈ కోఆపరేషన్ కూడా ఉన్నది ఆమంతానా అంటే మనోళ్ళు ఎవరైనా పోయి ఆఫ్ చేసింది రాయని నేనేమన్నా సార్ నేను అడిగిన నాకేం తెలుసు ఫోన్లండి బాబు ఉదర్ కూర్చున్నాయి పైలే జో जो लिख ఏ విలేజ్ ఆఫ్ సో అందువల్ల నేను మీకు చెప్పవలసినవి నిన్న చెప్పేశాను అప్పగింతలు పెట్టేశాను ఆలోచించమని కోరుతున్నాను అవునా సో అది సంగతి అందువల్ల ఇంకా నేను ప్రత్యేకంగా ఏవో ఉన్నాయి కొన్ని స్లైడ్స్ దాని ఉన్నది కరెంట్ వస్తే చూపిస్తా లేకపోతే లేదు గాని సో రెండు రోజులు కాస్త కోఆపరేషన్ ఇచ్చి నేను చెప్పింది ఓపికగా విన్నందుకు విన్నది ఆలోచిస్తామని అన్నందుకు ఆలోచించే అవకాశాలు ఉన్నందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ సెలవు చెప్పనా గాడ్ బ్లెస్ యూ